బొమ్మ బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోనా వెండి బిందె తీసుక నిల్లాకు పోతే బిందె తీసుక వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోనా ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనరాజముల బాసి ఉయ్యాలో దాయాదులను ఉయ్యాలో ధనరాజముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో వారాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో వనితతో వారాజు ఉయ్యాలో గంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఉద్రాస పువ్వప్పునే గౌరమ్మ ఉద్రాస కాయప్పునే